సంగుణ ఐదవ మాసమున మూర్తుబాబున్నయ్యే ఆరవ మాసమున కాలు పట్టని వేళ ఎందు లేచి ఆరో మాసం వచ్చే వరకు ఆ ఒంటికాయ బట్టలు వేలు భూమి మీద వంతులు ఎచ్చాట వంతువాహుడై రెండు చేతులు పైకెత్తి పట్టాడు పట్టు జగత్తులావుతూ క్షోభించిపోయింది ఆ ధ్రువుని యొక్క తపో మహత్తు చేత దేవతా విమానం లేవంతూ కూడా తుళ్ళు తుళ్ళు తిరిగి పడుతూ ఉన్నాయట తల్ల కిందులైపోయారు ఋషులు దేవతలు యావన్ మంది పోయి ఆ సర్వేశ్వరుడు ప్రపంచ చేశారు ప్రభు జగత్ యావత్తు తల్లదిల్లిపోతూ ఉన్నది ఏంటి ఎంపులం అన్నారట అంటే ఉత్తానుపాదుని తన ఇన్ను వాడు నిర్దిష్ట రూపములైన బంధించిన కారణమునా బంధించేశాడు ఆ కారణం చేత జగత్తులు కావచ్చు భక్తం కలిగిందయా అని ఆ గరుడు వాహనారుడై వచ్చేశాడు ఆ సూర్య యొక్క సమీపానికి వచ్చి నిలబడ్డాడు ఎప్పుడైతే సర్వేశ్వరుడు వచ్చాడు ఆ లోపల ఉన్నటువంటి రోబోన్ ఉన్నది తిరోహితం అయిపోయింది ఏమా కనపడలేదా అని చూశా అంట చూసేవారికి ఎదురుగా నిలబడున్నాడు కానీ తాను ఎందుకు వచ్చాడో ఎందుకు చేశాడో ఎవరో ఏమి తెలియదట ఆ దేవుడికి అంతా మర్చిపోయాడు సర్వేశ్వరుడే స్తోత్రం చేయాలంటే విద్య లేదు చూస్తూ నాట నేత్రులు విప్పి గ్రహించి శ్వేతమయం వైన శంఖం మునతుడి కపోలం వంటిరాంగా వేదమేమిట శంఖం సర్వేశ్వరుని యొక్క శంఖం అట్లా ఒకసారి సృజించే వరకు వేదములే ఉంటూ సమస్త విద్యలో వచ్చేసిన ఈ ధ్రువునికి ఆరంభించాడు సర్వేశ్వరుని ఆ తల చేశాట స్తోత్రం కూడా ఎంత వయసు ఐదు సంవత్సరముల వయసు చెనునాట పబ్బుమొనచ్చిన ధూనీడంతావు సగతి కళాకార చూచినంతావు శబరి యొక్క ఇచ్చినటువంటి ఆతిథ్యం ఉందే పళ్ళు ఎంతయ్యా ఎంగిలి ఫలము రోజు కొరికే దశ కొరికిస్తూ ఉండేది ఎందువల్ల చేతు ఒకదా పులుగు మొదలైనటువంటి పరిహెత్తావనే ఉద్దేశించేత దశ కొరికి పెట్టేది రోజు పదమూడు సంవత్సరం ఎదురు చూస్తూనే ఉందట ఆ చక్రి పదమూడు సంవత్సరం నాటికి వచ్చాడు సర్వేశ్వరుడు అయితే ఆ ఫలములు చూసే వరకు ఆ పనులవాడు సిద్ధాన్నంబుగనట్టు ఆకలైన వాడు పంచభక్తి తర్వాత చూసేసి ఆదరణ కలుగును అత్యాదరణతో తినేశాట సబరీకైనటువంటి ఎంగిలి ఫలములు ఎంత గొల్ల స్త్రీలున్నారే గొంత అమ్మవార్ల యొక్క అభిజాత్యము కులగంతయ్యా భావించి చూడ ద్రౌపది శాఖలవెంతాంగా ద్రౌపది అమ్మవారి ఇచ్చినటువంటి యొక్క శాఖల ఎక్కడో ఉందట ఆ పాత్ర ఎందు అడుగుని ఎక్కడో ఉంది స్వల్పంగా ఉంది దానిలోనే నీళ్లు పోయించి పోయించుకున్నాడు పోయి ఉన్నాడు ఆ లవం చేత ఏదైనా ఒకటి ఉండాలట లేకపోతే సర్వేశ్వరుడు ఎక్కడ తెచ్చేస్తాడు నిమిత్తం ఉండాలి దాన్ని బట్టి కానీ అసలు ఆ కారణం చేత ఆ శాఖలవమే ఆరగించి తృప్తి పంది ఆ సువాసుల యొక్క ఆఖరి అవుతూ చేసేశాడు యొక్క దౌర్తుదేవం వారి తెలుసు ఎంతగా దాన్ని సంతోషించాలని తెలుసు గజరాజు పాండే జగన్మంత గజరాజున్నాడే గజేంద్రుడు దేవిరాజు విద్యరాజు కానీ ఆ సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చేత వైకుంఠం వైకుంఠం యావత్తు వెళ్ళగించుకొచ్చాట శాఖ వేసే వరకు పాషి పాషి అనే బయలుదేరాడు ఆ బాల గోపాలము వైకుంఠపురములందరువా నా బాల గోపాలము వైకుంఠం మొత్తం వెళ్ళిందట ఎంతయా గజరాజు యొక్క పాండిత్యం ఎంత దాను ఆ సంఖలో పెట్టుకొచ్చాట అడుకులు సంస్కారం లేదుగా ఈ చెమటకి తెగనాడే ఉన్నాయి చెడు అసలు పడుతున్నాయి నిజాము అంటే కానీ ఎరగడట సర్వేశ్వరుని ఐశ్వర్యంతో ఎరగడు ఆ ద్వారకా నగరానికి వచ్చే చూసే వరకు దిగ్ధం చెందిపోయాట సుజనుడు అన్నాడు ద్వారక పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలట ఒక్కొక్క భార్య తిండి ఎందుకు ದಿಂಚಾಡು ರತ್ನ తింటాడు తగిన సహదయ అంటే అనేక వేల మంది సూర్యులు ద్వారకీయులు ఉదయించారా అనే రుచిగా ఉన్నాయట ఆ కొండలో ఆ కాంతి చేత ఆ రుక్మిణి అమ్మవారి ఇంట్లో ఉన్నాడు వెళ్ళాడు ఎక్కడికి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ ఇద్దరి అష్టభాగ్యలు ఒక్కొక్క భార్యకు ఉన్నారు వెయ్యేసి మంది దాసీలు వారి కోడియంలోనే ప్రసిద్ధమైనటువంటి ఆభరణములు వేరుముకి పరిగెత్తిస్తున్నారు వచ్చి అక్కడ చెవితో కూర్చున్నాడు స్వామి ఆ కుబేరుడు చూసే వరకు వాళ్ళు చూశాక మొత్తం వేసి చూసి ఎదురు వచ్చి ఆహాహా ఎంత కాలానికి వచ్చాడు మా అన్నయ్య గారు అని కౌలు తీసుకునే తీసుకువెళ్ళి తనకు దేవతలు చేసి సంతముల పూజలు చేసి తనకు దేవతలు ఎప్పుకారంగా ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు షోడశోపచారములతో అర్థకారంగా చేసి అవుతూ కూడా చేసి వారికి సమగ్రులు వారికి తెలియదే ఉంది పూర్వం ధనకాంక్ష చేత ఏమి చేయలే ఎవరికి ఏమి ఇవ్వలా ఇద్దాము అంటే ఏమిరా ఏం చేసినందుకు అడుగుతూ ఉంటే ఈ హక్కులు కనపడుతూ ఉన్నాయి కానీ ఇవ్వలేదట పూర్తి కింద ఏమంటాడు మనస్సొప్పక ఈ స్వామికి నేను ఏమి ఇచ్చేది ఎంపుకులు అని ఆ పొరుగుతున్న నెట్టాట ఓహో అన్నగారు నాకేదో కాదు తీసుకుంటాడు ఇవ్వటం లేదు అని లాగాట అంటే చెరువు అసలు కొడుతూ ఉన్నాయి కానీ చదివేస్తుంది మంచిగా కదా వాడికి ప్రధానము ఈ లౌకిక రోజులో వాడికి ప్రమే ప్రేమ లేదు కనుక పూర్ణమైనటువంటి భక్తితో తీసుకొచ్చాడు ఆ కృతులు యాభై కోట్లు వేసుకున్నాడట కుచేరులకు కుబేరులతో సమానమైన ఐశ్వర్యం కలుగా కాన్నాడు అయిపోయింది రెండో త్యాగం వేసుకున్నాడట ఆ అవంతి అవతూ బంగారు మయమవ్వాలన్నాడు అయిపోయింది ఇక మూడో చేర వేసుకోబోతూ ఉన్నాట ఏమై నేను పోయి అర్ధిపనం చేయాలి కుచేరుడికి జగదీశ్వరున్న పులి అమ్మవారు దగ్గర వచ్చి పట్టుకుని చెయ్యి ఏమిటన్నాడు బావి అభ్యర్థన కదా నీవు రెండు చేరలు తీసుకున్నావు నీ భక్తులు తెచ్చినటువంటి కానుక నా బిరువు కొన్నా ఒక చేర తిన్నావా చెత్తం తీసుకో వదిలేశారట సాధు కుశేలున్న సహితయకులన్నీ వస్తువులో ఉన్న మహత్వం వారి వారి ఎదలగలచ్చి కోరి దొరికినాడు సలోరహలోచనము కోళ్ళు భక్తికి లుంగాదే అట్టి కేశవు భక్తి నాయను భక్తులే అట్లా లేదా అంటే అతను నాట సేనాధిపతి అయితే నీకు ఉంటే ఉండవచ్చు నీకన్నా ఇంకెక్కువ ఉండే అర్జును నేను భక్తి అప్పుడు నేను ఓడించేస్తాడు కదా లేదా సర్వభూతములకు జగతుడవు కృష్ణుని తనమేను నామపెట్టని తలంపు బ్రహ్మాది నిత్యద ప్రభుడైన కృష్ణుని తెలికాదనం అని له సామర్థ్యం ఎదుగక శృతివాలి అన్యదేవతలు అది కదలి సమయంలో దుర్చద కాయము తాటి కాళించునని అహంకారముందు నరముని నటంతు సురనాథనల్లనల్లనంతు పోషిపతి దాసుడనంతు పొరుగాని ఏడు నన్ను ప్రధాన శక్తి లేదు కవ్వడిన తడి చూపింపుగను వాళ్ళు బ్రహ్మాది నిత్యల ప్రభుడైన కృష్ణునికే సమస్తమైనటువంటి బ్రహ్మాండములకి ఆమెకు కూడా అధిపతాన సర్వేశ్వరుడు అసాగే శ్రీ కృష్ణుని నిర్వికాద రమ్మని తిరుగుతూ బావగారు రండి అంటూ ఉంటారట బ్రహ్మాది నిత్యద ప్రభుడైన కృష్ణుని సర్వేదనామ పెద్దని తలంతోగా బ్రహ్మాదులంతా చెప్పేవాడు అట్లాడి యొక్క సర్వేశ్వరుణ్ణి తన యొక్క మేనమామ కుమారుడు అని కొలుస్తాడయా శృతిమాలి అన్య దేవతల ఇంట్లో నాట సంవేద్యులు కానీ రోజు ఆ సాయంకాలమునందు ఆ చెంబకు పూజ ఉంది లింగోద్భవ కాలముందు చేస్తూ ఉంటాడు సహస్రాత్మ అర్చన సమూర్తి వారికి అర్జును ఎందుకు సర్వేశ్వరుని యొక్క మహత్వ యావత్తు యావత్తు గోచరించినట్లయితే శివాత్మకయ్యా ప్రతిని చూసి చూడడానికి వెనక లింగోత్సవ కాలం సమయానికి చేస్తూ ఉంటాడు అర్జునుడు ప్రతిమాలి అన్య దేవతల గుర్తు అది గర్హమైన దుష్కర